Please turn with me Romans chapter nine first twenty seven రోమదర్శన పత్రిక రోమి భూమిగా ఇరవై ఏడవ వచ్చిన Esaias also cried concerning Israel though the number of the children of Israel be as the sand of the sea a remnant shall be saved a remnant shall be saved ఈ వాక్య భాగం ఏం చూపిస్తుంది అంటే ఆ రోజు నుంచి దేవుడు ఏర్పరచబడిన ఈ ప్రజల్లో a remnant shall be saved today's meditation దయచేసి will see in chapter seven of revelation ప్రకటన గంధము ఏడో అధ్యాయం ప్రకటన గంధంలో ఏడో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే యాక్చువల్ ఆరో అధ్యాయంలో ఉన్న సిక్స్త్ సీల్ ఆరో ముద్ర ఓపెనింగ్ తర్వాత జరిగిన విషయాల తర్వాత అది కంటిన్యూషన్ అనమాట ఇది సెవెంత్ చాప్టర్ ఈ seventh chapter starts with four angels నాలుగు దూతలతో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి this is tribulation the saved of the tribulation period the actual ఈ బుక్ లో ఈ చాప్టర్ లో the saved people from the tribulation ఇక్కడ చూస్తే ఈ భాగాల్లో మనం గమనిస్తే ఈ నాలుగు జీవులు నాలుగు దూతలు వచ్చి ఏం చెప్తున్నాయంటే they have stopped the winds గాలి ఆడకుండా చేసినాయంట నాలుగు దిక్కుల నుంచి గాలి ఆడకుండా చేసినాయి గాలి the says holding the four winds of the earth that the wind should not blow on the earth nor on the sea nor on any tree గాలిని బంధించినట్టుగా ఉంది ఇక్కడ I don't know exactly what it means by గాలిని గాలిని బంధించడం అనేది నాకు I don't know what's the different commentary styles but I I check any any but as the word of God I will will just just uh, meditate on this దేని వాక్యం చూపిస్తుందంటే అంటే ఇక్కడ something which is been stopped something which is it ఎట్లందంటే ఇది uh, ఏదో ఆక్సిజన్ ని ఆపేసినట్టుగా ఉంది ఇది ఆక్సిజన్ ని ఆపేసినట్టుగా ఉంది విండ్ అంటున్నాడు కానీ uh, ఏదో ఆక్సిజన్ ఏదో మూమెంట్ ని something which would make people discomfort ఏదో డిస్కంఫర్ట్ అయితే అవుతుంది and people will be terribly troubled అనేది ఇక్కడ చూస్తాం మనం ఆ విషయం బట్టి వెంటనే ఈ ఈ విషయం గురించి వీళ్ళు చేస్తుంటా చేస్తుండగా second word says I saw another angel descending from the east having seal of the living God seal of the living God seal of the ఒక టార్చ్ మాత్రం ఏం కనిపిస్తలేదు చెప్తాను It says, seal of the living God. the seal of the living God, and he cried with a loud voice to the four angels, to whom it is given to hurt the earth and, and the sea. Hurt not the earth, neither Muravacham, neither the sea nor the trees, till we have sealed the servants of our God in their foreheads. Thus the seal which is going to be see and ఒక సీల్ ఉంది ఆ ముద్ర ఆ ముద్ర దేవుని సేవకులు వాళ్ళ నొసటి మీద వేయబడుతుంది అంటే దేవుని సేవకులు today who are the servants of God who are going to face in the tribulation period ఈ ట్రిబులేషన్ పీరియడ్ లో ఉన్న సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అంటే ట్రిబులేషన్ పీరియడ్ లో కూడా దీస్ పీపుల్ ఈ ప్రజలకి దేవుని భద్రత ఉంది దేవుని ఎంత భద్రత ఉందంటే దేవ్ God's concern is there God's care is there God's protection is there all the three are been given to this people this servants of God we don't know whether we're here in this tribulation period but ఈ ట్రిబులేషన్ పీరియడ్ లో ఆ do we stand as true servants of God do we stand as true servants of God and God is so much concern about us దేవుడు మన పట్ల ఎంతో జాగ్రత్త వహించేవాడుగా ఉన్నాడా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఆ జాగ్రత్తలో అంటే ఆ ఆ వాళ్ళలో నేను నువ్వు నేను ఉన్నామా చాలా ప్రాముఖ్యమైనది ఇది whatever is the situation always we claim మనం ఏం క్లెయిమ్ చేస్తున్నాం అంటే we're chosen generation this this the word of God ప్రభా మమ్మల్ని మీరు రాజులైన యాజక సమూహం మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నేను మిమ్మల్ని అంటే ఈ ఏర్పరచుకున్నాను ఏర్పరచుకున్నాను you're chosen you're called you're chosen అని న్యూ టెస్ట్మెంట్ లో పదే పదే మనకి ఈ మాట చెప్పడంలో God is always reminding us of our calling and our choice and and and his love towards us మన మన పట్ల ఆయన ఆయన మిక్కిలి గొప్ప ప్రేమని కనపరిచేవాడు ఈ ప్రేమ కనపరుస్తూ ఇన్ని వాక్యాలతోటి మనల్ని మనల్ని భద్ర మనల్ని భద్రపరిచేదే కాకుండా మనల్ని మెలకోపరిచే మెలకో చేసేదే కాకుండా ఈ makes us to realize continuously ఏం రియలైజ్ చేయాలంటే I am a chosen of God I am a servant of God servant of God okay there are different different positions పిల్లలు అంటారు ఆత్మ ద్వారా నడిపించబడిన వారు జాన్ వన్ ట్వెల్వ్ లో authority to be call the children of God right to be call children of God children of God గా ఉండేవి రైట్స్ వేరే and when and to be a disciple is different అంటే different works which God is given to everyone we're his children to enjoy as our rights with our father we enjoy our rights with our father and we do not beg him మనం ఆయన అడుక్కొని తినాల్సిన అవసరం లేదు we have right to ask as a children and తర్వాత డిసైపుల్స్ గా శిష్యులుగా మనం మనకి శిష్యులుగా శిష్యత్వం అంటే అనేకుల్ని శిష్యులుగా చేయటం ఎంతసేపు మనం పోయి పరిచయం చేయటం కాదు గొప్పతనం నేను అక్కడ పరిచయం చేశాను ఇక్కడ పరిచయం చేశాను అక్కడ పరిచయం మళ్ళీ అంటే అది నాకెంత సిగ్గుగా అనిపిస్తుంది అంటే ఎక్కడ పరిచయం చేసి ఎవరికైనా చెప్పే చెప్పడానికైనా ఈ పోతున్నాం ప్రార్థన చేయటం అని చెప్పడానికి చాలా చాలా ఎబ్బటిగా అనిపిస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారా బాగా అనిపిస్తుంటుంది నాకు ఏమండి ప్రార్థన చేయండి మేము పరిచయకి వెళ్తున్నాం అంటే ఏంటి అన్న నన్ను పిలవనే లేదు నన్ను అన్నయ్య వెళ్తాడు అన్ని అన్ని పరిచయకి అన్నయ్య వెళ్తాడు ఒక మాట కూడా చెప్పడు బహుశా ఎప్పుడైతే కొన్ని రిస్క్ గా ఉంటాయో అన్న చెప్పకపోతే బాగుంది అనుకుంటున్నాడు సేమ మనసులో కానీ ఎప్పుడైతే రిస్క్ లేదని తిరిగి వచ్చిన తర్వాత చాలా బాగా జరిగింది ఇట్లా అదే నన్ను చూడాల్సింది కదబ్బా అంటే ఒకసారి ఎలా ఉంటుందంటే people want to be part of it and at same time to be safe natural గా శరీరం ఏం కోరుకుంటుందంటే some safety and some some relaxation and at the same time enjoy also పచ్చరి ఎంజాయ్ చేయాలా పచ్చరి చేయాలా మళ్ళా దాంట్లో కష్టం కష్టం కష్టం పడకూడదు సుఖంగా ఉండాలా మళ్ళీ అన్ని దీవెనలు పొందాలి దానివల్ల చెప్పుకోవడానికి సంతోషపడాలి పది మందికి పది మంది చెప్పట్లు చెప్పాలి చెప్పట్లు కొట్టించుకోవాలా something like no self satisfaction like which మనుషులు పది మంది చెప్పుకొని సంతోషపడటానికి కోసం లేకపోతే పది మంది దగ్గర ఒక చిన్న కనిపించని గంట పొందడానికి కోసం ఎక్కడో దగ్గర శబాష్ అదే ఫలానోళ్ళబ్బా భలే బలే పెద్ద చేస్తారబ్బా అని ఒక చిన్న మాట అనిపించుకోవటానికి ఎక్కడో వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు చెప్పారు అనుకోండి ప్రార్థనలో ఆ ఫ్యామిలీ పెద్ద బలే పరిచయం చేస్తున్నట్టు మనసులో బలి బలి చేసాడు ప్రార్థన అంటే నేను రికగ్నైజ్ అయితే చేశాడబ్బా నన్ను అంటే ఇట్లా ఒక ఒకలాంటి పరిస్థితి but to be true servant of God నిజమైన పనివాడుగా శిష్యులుగా ఇతరులను శిష్యులుగా చేయటం ఇతరుని వాడటం మనం how we use people how we encourage other generation next generation భక్తం గారు ఐదు జనరేషన్స్ తయారు చేశాడు ఫైవ్ జనరేషన్స్ తండ్రి ఆయన తండ్రి లాంటి వాళ్ళని సిద్ధపరిచాడంట ఆయన వయసు వాళ్ళని సిద్ధపరిచాడంట ఆయన కంటే ఆయన కంటే యవనస్తులను సిద్ధపరిచాడంట చిన్నపిల్లల్ని సిద్ధపరిచాడంట అంటే children ministry his ministry his ministry was five fold అంట five fold ministry he did at a time he gave food to five five different categories of people by which ఈ ప్రిపేర్డ్ ఫైవ్ జనరేషన్స్ అంట ఫైవ్ జనరేషన్స్ ప్రిపేర్ చేశాడంట అంత గొప్ప విషయం వాళ్ళ ఆ పెద్దవాళ్ళని పెద్దవాళ్ళని సిద్ధపరచాడంట ఆయన వయసు వాళ్ళని ఆయన వయసు సిద్ధ సిద్ధపరచాడంట యవనస్తుల్ని సిద్ధపరచాడంట చిన్నపిల్లల్ని సిద్ధపరచాడంట అంటే ఒక మినిస్ట్రీ ఆయన కాల్ ఫర్ ఓన్లీ దిస్ అండి నేను ఒట్టి పరిచయం చేస్తానండి కొంత వంటల దగ్గర ఉంటారు నేను సేఫ్ వంటల దగ్గర ఉంటారు పరిచయం అంటే వంటల దగ్గర పోయి వంట వంట చేయటం వంట అది వడ్డిస్తాం ఇది వడ్డిస్తాం ఇదే పని చేస్తుంటారు ఏంటంటే నేను ప్రార్థన చేయడానికి పని చేస్తాను నేను ఇక్కడ పని చేస్తాను అంటే సంథింగ్ విషయం ఆత్మీయ విషయంలో దెబ్బ తగలకుండా చేయాలనుకుంటున్నాను అనుకుంటా so people are like that ఏమైనా బాబు ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయండి ఆహా చేయడు ఉంటాడు అన్న మీరు ఉన్నారు కదా మీరు చేయండి మీరు ప్రార్థన చేయండి అంటే some physical work they want do instead being spiritual work then I was called I first నేను నేను రక్షణ పొందిన తర్వాత రక్షణ ఎప్పుడు పొందాను దాన్ని actual revival started in my life to work in the house of the Lord it was it was such way that God gave me in opportunity through my Sunday school teacher who use to come to my house మన ఇంటికి వచ్చేసి మా మా నాన్న లేడు మా నాన్న విజయవాడలో పనిచేసేవాడు వచ్చి మా ఇంటికి వచ్చి అంటే శామ్ తీసుకెళ్తానంటే చర్చ్ లో వేస్తాను అని చెప్పి నన్ను తీసుకొని పోయేవాడు నన్ను తీసుకొని పోయి సండే పూట మార్నింగ్ చాపలు వేయించేవాడు చాపలు వేయించిన తర్వాత చాపలు వేసిన తర్వాత చాప ఆ వేయక వేయకముందు ఆ శామ్ చిన్న ప్రార్థన చేశాము I was not very good in prayer but I to some broken prayer చేసేవాడిని and he he never to pray he make new new pray మళ్ళీ వేసిన చాపలు వేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నా మళ్ళీ ప్రార్థన ఆయన నన్ను చేయించేవాడు అంటే మనం చేపించి అక్కడ ఆ ప్రార్థన చేపించేటప్పుడు ఈ చాపలు ఇచ్చేటప్పుడు వాళ్ళ నాన్న సేవకుడు అక్కడ అయితే సంఘంలో ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన ఆయన వచ్చి దొడ్లు క్లీన్ చేసేవాడు ఆయన దొడ్లు క్లీన్ చేసేసి దొడ్లన్నీ వాష్ చేసేసి ఆయన కిచెన్ లో పోయి కిచెన్ లో సండే స్కూల్ టీచర్స్ కి చిన్న బ్రేక్ఫాస్ట్ తయారు చేసి అక్కడ పెట్టేసి ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ బట్టలు స్నానం చేసుకుని బట్టలు మార్చుకొని మళ్ళీ వాక్యం చెప్పడం కోసం వచ్చేవాడు all these things God allowed me to see దేవుడు నన్ను అలో చేశాడు చూడటం కోసం అలో చేశాడు ఐ వెంట ఓన్లీ టు పుట్టే మ్యాట్ దాట్ పుట్టి చాపలేయడం కోసం పోయాను but the record is different దేవుడు రికార్డ్ చేసింది వేరే అంటే ఈ ఈ ఎన్ని పరిచర్యలు ఈ ఎన్ని పరిచర్యలు అంటే దేవుడు నాకు ఏం చూపిస్తూ వచ్చాడంటే somebody was working behind me actual ఎవరు నా వెనకాల పనిచేస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా సంబడి ఈజ్ యూజింగ్ మీ ఎవరో నన్ను ఎక్కడో వాడుతూ ఉన్నారు నన్ను ప్రతి దగ్గర నన్ను ఎవరో ఒకరు వాడుతున్నారు సండే స్కూల్లో వాడారు తర్వాత బాబు అరే నేను శాన్ అక్కడ పోయి చెప్ప కూర్చోరా చెప్ప సరే నువ్వు పోయి ఒక పని నువ్వు ఆ బాత్రూమ్ కడుగు ఆ బాత్రూమ్ కడిగి అదే అక్కడ పోయి నువ్వు ఒకసారి వంట దగ్గర వంట చేస్తున్నావు కదా ఆ కిచెన్ లో కొంచెం హెల్ప్ చేయపో ఆ డేక్షాలు కడుగుకో ఆ డేక్షాలు కడుగు ఆ ఒకరోజు సండే స్కూల్ అక్కడ ఆ సండే స్కూల్ ఉన్నది అప్పుడు భాస్కర్ ఇంకో బ్రదర్ ఉన్నాడు విజయ్ అని వాళ్ళు వాళ్ళు వచ్చి నన్ను సండే స్కూల్లో దూరం ఉన్న ప్రాంతాలను నన్ను తీసుకెళ్లారు నన్ను తీసుకెళ్లి అప్పటికే భాస్కర్ మా మా ఫ్రెండ్ విజయ్ సేవకుడు లేటర్ వన్ హీ బికేమ్ మా బామర్ది అయ్యాడు వాళ్ళ సిస్టర్ నేను చేసుకున్నాను అయితే వాడు ఆడేం చేశాడు విజయను ఈ భాస్కర్ ఇద్దరు కలిసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బాప్తిజం తీసుకున్నారు అండ్ నేను బాప్తిజం తీసుకుంటానే డిసెంబర్ లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వచ్చేసి నా దగ్గరకు వచ్చి శామ్ పలానా సండే స్కూల్ ఉందిరా అక్కడ ఎవరు పోతలేరు అన్నోళ్ళు మానేశారు అక్కడ పోతాము సండే స్కూల్ మనం పోదామా నథింగ్ ఆల్ దర్ యాక్చువల్లీ ఎంటీ యాక్చువల్లీ ఏమి ఏమి రాదు మాకు మాకు వాక్యం చెప్పడం రాదు పాటలు అయితే కొంచెం వచ్చి భాస్కర్ కొన్ని పాట సండే స్కూల్ పాటలు ఎందుకంటే he was for long time Sunday school student గా ఉన్నాడు అండ్ నేను సగంలో మానేశాను సండే స్కూల్ నేను సండే స్కూల్ నాకు సరిగా నాకు I did not feel comfortable in Sunday school different story and అట్లా పోయేసి అక్కడ సరే నువ్వు స్టోరీ చెప్పు నువ్వు ప్రార్థన చేయి నువ్వు పాట పాడు అని ఇట్లా అనుకొని పోయి అన్నను పోయి అడిగితే అన్న అన్న మమ్మల్ని తీసుకెళ్లి ఆ పరిచయలో తీసుకెళ్ళాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే continuously somebody was behind me to train me it was very important part which the Lord is, uh, Lord was continuously asking me to recognize that somebody I have used for you. నీకోసం నేను ఎవరినో వాడాను to make you a proper servant I have been continuously using somebody or other నేను ఇప్పుడు చెప్పిన సండే స్కూల్ టీచర్ వాళ్ళ నాన్నగారు సేవకుడు ఆయన చర్చ సేవకుడు మెయిన్ సేవకుడు ఆయన ఆయన ఒక కాలం మందు I should say I think it is in nineties లో లేట్ నైన్టీస్ లో హీస్ టు కమ్ హోమ్ ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చి నాకు ఇంటికి వచ్చి ఏం చెప్పేవాడంటే సాయంకాలం పూట డ్యూటీ నుంచి వస్తాను ఇంటికి వస్తాను పక్కనే ఒక కాలనీ ఉంది నిర్మల్ నగర్ మన విజయ్ బ్రదర్ ఉండే కాలనీ అది అక్కడ అక్కడ ఎవ్రీ థర్స్డే గాస్ఫుల్ మీటింగ్ జరిగేది ఈ గాస్ఫుల్ మీటింగ్ లో మా నాన్నగారు చాలా సంవత్సరాలు అక్కడ హార్మోనియం వాయించి పాటలు పాటలు లీడింగ్ చేసేవాడు అయితే నాన్న నాన్న పోయేవాడు కానీ నేను పోయేవాడిని కాదు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత very tired and I should not go there but he never call me శామ్ నువ్వు అక్కడికి పో రెగ్యులర్ గా అని చెప్ అని చెప్పలేదు నాకు చెప్పకుండా ఏం చేసేదంటే నా నన్ను వచ్చి సాయంకాలం వచ్చి నేను వీటి నుంచి వస్తాను ఆ టైంకి వచ్చాడు కరెక్ట్ గా వచ్చేసి శామ్ సార్ నేను వెళ్తున్నాను నేను గ్యాదర్ చేస్తాను నువ్వు వాకింగ్ చెప్తుందా అన్నాడు ఆయన ఉన్నప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ కానీ నన్ను వాకింగ్ చెప్పమని ఎవరు నన్ను తీసుకెళ్ళి నన్ను వాడాడు నన్ను అంటే there was what I want says say is there somebody who's who's care who's God has kept to care you and me as a servants and వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు మనల్ని ఒక ఒక ఒక సర్వెంట్స్ గా అంటే సర్వెంట్ అంటే యజమానుడు చెప్పింది మాస్టర్ చెప్పింది చేయాలి యజమానుడు చెప్పింది చేసిన వాడే సర్వెంట్ ఇతరులను సిద్ధపరిచేవాడే డిసాసిల్ మందని ప్రతి అవసరత చూసేవాడే కాపరు ఇవి different different stages of God children ఆ నేను ఎందుకు కాపర్ అవుతాను నాకేం బట్టి నేను ఎందుకు కాపర్ నాకేం సంఘం ఉందా నాకు నాకేం ప్రజలు ఉన్నారా నాకు నేను ఎవరైనా లీడ్ చేస్తున్నా నేను ఏదో ఏదో సువార్త చెప్పి వచ్చి కూర్చుంటే నన్ను వాళ్ళని that's not they actual today the Lord is teaching ని రిగార్డింగ్ అభిరామ్ గురించి నాకు అదే నేర్పిస్తున్నాడు దేవుడు నాకు ఈ అభిరామ్ కి ఫస్ట్ నేను అభిరామ్ కానీ ఇంకా కొంతమందికి నేను వచ్చి ప్రార్థన చేసి పంపిస్తాను ఇంటికి వస్తారు వాళ్ళు నేను వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని మాటలు చెప్పి వాళ్ళకి వాక్యం చెప్పి ఏదైనా కొంచెం సహాయం చేసేసి మా అమ్మకు మా అమ్మ కూడా సహాయం చేస్తుంది ఆ పని వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళకి వాకింగ్ చెప్పి వాళ్ళకి ఏమైనా తినడానికి ఏమి ఇచ్చి ఏమైనా సహాయం చేసి అట్లా కొంచెం అలా to to encourage to to come to Lord అన్నట్టుగా కొందరు హిందూస్ ఉన్నారు కొందరు ఆ సగం సగం క్యాథలిక్స్ గా ఉన్నారు క్యాథలిక్స్ కాదు వారు హిందూస్ కాదు అలాంటి వాళ్ళు ఉన్నారు రకరకాల అరవాళ్ళు ఉన్న టెమిలియన్స్ ఉన్నారు different sides of people are there but God God is making what I could see was how to care somebody నాకు నేర్పిస్తున్నాడు నాకు ఆయన అది నేను ఇస్తున్నాడు ఇంట్లో వాళ్ళు అరే అంటే చూసే వాళ్ళకి ఎట్లుంటారంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఏది అంత నెత్తినేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అట్లా బాగుండదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమి ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు వీళ్ళకి పైన డబ్బు వస్తుందేమో వీళ్ళకి ఇట్లా రకరకాల మాటలు వాళ్ళు వచ్చి ఎదుర్కొంటే ఇంకోటి వచ్చి మనం చూసే రకం మాట్లాడే రకం ఇవన్నీ ఎన్నో ఆటంకాలు but God was teaching me actually these are the portions small train up to you to know how to support somebody to help somebody చిన్న చిన్న విషయాలు what the Lord of you to do and what a Lord of me to do అని కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కొన్ని ఒకసారి కొంచెం విసుగు అనిపిస్తుంది ఒకసారి మనం బిజీగా ఉంటాం ఆ టైం ఎవరు వచ్చేసి ఆ బ్రదర్ కొంచెం సాయం చేస్తారా అరే ఆ పని వదిలేసి అవతల పడేసి ఎక్కడ బయటకు వెళ్తున్నాను నేను బయటకు వెళ్తుంటే తయారైపోయి వెళ్తున్నాను అప్పటికి లేట్ అయిపోతుంటే వీళ్ళు ఎదురుకుంటూ వచ్చి ఆ ప్రార్థన చేస్తారు బ్రదర్ అరే ప్రార్థన చేయమంటే ఇప్పుడు రెండు నిమిషాలు ప్రార్థన చేసేది కాదు కదా ఒక నిమిషాలు ప్రార్థన చేసేది కాదు కదా దానం దగ్గర కూర్చొని ఓ ప్రభావి నీ అయ్యా భోజనం కోసం వందనాలని చెప్పేసి ముగించేది కాదు మిమ్మల్ని రెండు మాటలు చెప్పాలి వాళ్ళకి ఎందుకోసం వచ్చారు వాళ్ళు చెప్పింది వినాలా it is it's a type of ఒకలాంటి situation which the Lord is compelling us I could see only one thing the Lord is compelling behind me వెనకాల బలవంతపరిచే ఒక ఆత్మ నేను చూస్తున్నాను ఎందుకు అంటే ప్రార్థన చేసి కూర్చుంటారా నువ్వు <laughs> ప్రార్థన చేసి మనం అందరం మనకు సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రార్థన చేసేసి దులుపుకొని పోయే రకంగా ఉంటారు ఆ ప్రాణం చేసాం కదా ప్రభా కాపాడు ప్రభావ వీళ్ళని కాపాడు ప్రభావ వాళ్ళని కాపాడు ప్రభా ప్రభా వాళ్ళని కాపాడు చాలా కాలం నేను బహుకాలం ఈ వలస కూలీల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యో ప్రభా టీవీలు చూసేసి అయ్యో ప్రభావ అంటూ ప్రార్థన చేస్తున్నాం బట్ ఇక్కడ మన ప్రార్థన కూడా ప్రార్థన చేస్తున్నాం son one day the Lord open the door అంటే what I could see was when we pray God opens the door when we pray God makes us to be proper servants of God and understand what is the need in this world అని ఆయన సృష్టించిన ప్రజలే వాళ్ళ అవసరాలు తీర్చడానికి కోసం దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఉంచాడు ఈ లోకంలో నన్ను నిన్ను నన్ను ఉంచి వాళ్ళ అవసరాలు చూడయా వాళ్ళ వాళ్ళ కోసం ప్రార్థన చేసిందే కాదు వాళ్ళకి do something for them help them do them నా ప్రేమను కనపచ్చు వాళ్ళకి what love you what love with which I love you this love you love with love them this is what the Lord was Lord is teaching ఇది ప్రభు చూపించి నేర్పించేవాడుగా ఉన్నాడు ఇక చూస్తే ఈ ఏడు ఈ ఏడు అధ్యాయంలో I will I will close shortly I will close ఏడో అధ్యాయంలో మనం చూస్తే ఈ మనం ఈ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ని ద లార్డ్ ఈ సీలింగ్ ఒక సీల్ తల మీద ఒక సీల్ వేస్తుంది వసతి మీద ఒక సీల్ వేస్తుంది this seal is such great protection in the time of tribulation ఇక్కడ చూస్తే నాలుగో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన దాకా ఒక భాగం ఉంది ఇజ్రాయల్ ప్రజల గురించి మనం చదివాం కదా ఇప్పుడు a remnant shall be saved అంటారు ఏ రెమనెంట్ రెమనెంట్ అన్నప్పుడు ఇక్కడ ఈ సేస్ దేని వాక్యం సార్లు God talks about numbers numbers గురించి మాట్లాడతారు ఎక్కువగా నంబర్స్ గురించి మాట్లాడుతుంది ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఇక్కడ నంబర్స్ గురించి ఎందుకు మాట్లాడతావు అంటే అంటే ఈస్ ఈజ్ వెరీ యాక్యురేట్ అని అర్థం అక్కడ is very very accurate and is very straight and he counts everything అని అర్థం హీ కౌంట్స్ ఎవ్రీథింగ్ ఆ ఏముందిలే అబ్బా అని మనం ఏదైనా లెక్కల్లో మనం ఏం చేస్తాం ఆ పనులే ఐదు సర్లే సరిపోయిందిలే అరౌండ్ ఫిగర్ చేసుకోదాన్ని make it very easy to talk actually but God never makes a round figure actual ఆయన ప్రత్యేకంగా పేదరికి ఏం చెప్పాడంటే పేదరు ఎన్ని చేపలు పట్టుకొచ్చావు జగహాన్ స్వాత ఇరవై ఒకటో అధ్యాయం ఎన్ని చేపలు పట్టుకొచ్చారు చూడండి నూట యాభై మూడు చేపలు పెద్ద చేపలు నూట యాభై మూడు పెద్ద చేపలు ఈ మేడ్ దాంట్ కౌంట్ దాన్ని వాళ్ళు కౌంట్ చేసేట్టుగా చేసేది వాళ్ళు ఇక్కడ చూస్తే నాలుగో వచ్చిన నుంచి ఎనిమిది వచ్చిన దాకా ఇక్కడ పన్నెండు గోత్ర పన్నెండు గోత్రాలకి అన్ని దగ్గర పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు అదే పని మనిషి పని మనిషి పిల్లలు కూడా పన్నెండు వేలయ్యా నాకు అర్థం కాదు సరే లేయా సరే వేరే రేచ రాహేల్ సరే వేరే ఈ దాటి పిల్లలు కూడా సేమా అదే సేమ్ అండి పక్షపాతం లేనివాడు ఆయన ఆయన పక్షపాతం లేనివాడు he doesn't have any partiality his love is great అని ఆయన ఆయన హిస్ సాల్వేషన్ ఇస్ వచ్చేవే he doesn't show he doesn't no partiality in అది మనకి ఇక్కడ స్పష్టంగా చూపించబడుతుంది చూపించబడుతుంది చూపించబడింది కాకుండా the next part first nine నుంచి చూస్తే మనము హియర్ ఈ టాక్స్ అబౌట్ జెంటైల్స్ గురించి మాట్లాడతారు అన్ని దేశాలు ఇక్కడేమో ఇజ్రాయల్ ప్రజల గురించి ఏమో లెక్క చెప్పాడు ఇక్కడ చూస్తే ఏమో జెంటైల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటుందంటే a great multitude which no man could number వచ్చి nine which no man could number of all the nations kindred people tongues stood before the సోన్ before the Lamb clothed with white robes palms in their hands and cried with loud voice saying ఓ ఈ tenth verse is such great verse పద వచ్చినాము ఈ ప్రజలు వీళ్ళు వీళ్ళు క్రైడ్ విత్ లౌడ్ వాయిస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంటే ఎప్పుడైతే యేసుప్రభు గార్భం మీద నడుచుకుంటున్నప్పుడు ఇజ్రాయల్ ఏషియన్ లో పోతున్నప్పుడు పిల్లలు కేకలేస్తారు మందిరం లోపలికి వెళ్ళిపోతారు మందిరం వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కేకలు వినిపిస్తూ ఉంటాయి పిల్లలు కేకలేస్తూ ఉంటారు ఓ దావిద్ కుమార్ జయము దావిద్ కుమార్ హోసమ్ అని అంటూ కేకలేస్తూ ఉంటే పిల్లలు పిల్లలకి అసలు పిల్లలకి సండే స్కూల్ నుంచి నేను నేను చూశాను ఆ పిల్లలు వాళ్ళ ఊపొచ్చి పాడితే అసలు ఎంత సంతోషం అనిపిస్తుంటే ఆ పిల్లలు పాడితే మనకు అంత అంత హృదయంలో అంత ఆనందం అనిపిస్తుంది అంటే ఏమీ వాళ్ళు వాట్ ఏ స్పిరిట్ అనిపిస్తుంది children are like that God God love children so much and these children were singing songs singing praises to Jesus and Jerusalem temple అనుకుంటే అక్కడ యశ్ ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమయ్యా ప్యాక్ కేకలేస్తున్నారు కొందరికి పిల్లలు అంటే విసుకండి పిల్లలు పాటలు అన్నా విసుకో పిల్లలు మాట్లాడినా విసుకో పిల్లల్ని ఊరికి కసుకుంటుంటారు కొందరు ఇట్లా ఉంటాయి చాలా మందికి ఎందుకో మళ్ళీ నేను మా మిస్సెస్ ని మా పాపని స్కూల్కి వదిలేవాను సాటర్డే సాటర్డే సాటర్డే సాటర్డే వదిలేవాడిని వదిలితే పక్కన వదిలి వాళ్ళు వెళ్తారు సాటర్డే సాటర్డే మాత్రం నేను వదిలేవాడిని వదిలేసి ఒకసారి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ ఒక పది నిమిషాలు ఉండి చూసేవాడిని prayers morning prayer school prayer అక్కడ నిల్చుకొని అట్లా చూసేవాడిని కొంత ప్రేయర్స్ నిలబడి ఉండేవాళ్ళు నేను కూడా నిలబడి చూసేవాడిని చుట్టుపక్కల స్కూల్ చుట్టూరు ఇళ్ళు ఉన్నాయి ఆ అన్ని చూస్తే అన్ని ఇల్లు కిటికీలు తలుపులు అన్ని బిగించి ఏ ఏమా మీది వీళ్ళు తలుపులు కిటికీలు బిగించి పెట్టారు అరే నాకు ఆ పిల్లలు ఆడుకుంటున్నా సరే పిల్లలు ఎక్కడైనా క్రికెట్ ఆడుకుంటున్నా పిల్లలు ఎక్కడైనా ఏం చూస్తుంటే మళ్ళీ చూడబోతుంది అరే ఇంత మంచి సీన్ అసలు ఆ ఊరు పక్కనే ఒక ఇల్లు ఉండటం ఎంత సంతోషం ఆ పిల్లల్ని ఆ కిట్లో చూస్తా ఉంటే పిల్లలు ఆడుకోవటం పిల్లలు ప్రార్థన ప్రేయర్ ఇదంతా చూస్తుంటే ఎంత టచింగ్ గా ఉంటది ఎంత బాగా అనిపిస్తుంది ఆహా పిల్లలంటే విసుకు ఆ తలుపు తలుపు కిటికీ అన్ని బిగించి పెట్టినారు అది బాబు ఇక్కడ ఈ ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళు వచ్చేసి ఏమంటున్నట్టు వేసుకోని అయ్యా వీళ్ళు కేకలు ఇవ్వకుండా నోరు మీ వీళ్ళని వీళ్ళు నోరు మూస్తే రాళ్ళు కేకలు వేస్తాయి అంటారు వేస్తావు ఈ రాళ్ళు ఎవరో కాదు నువ్వు నేనే ఈ రాళ్ళు నువ్వే నేను రాళ్ళు ముక్కినా ఈ ఈ అన్ని ప్రజలు వీళ్ళు రాళ్ళు ముక్కిన వాళ్ళు వీళ్ళు రాతి గుండి వెళ్ళిన వాళ్ళు అంత ఈజీగా మారరు వీళ్ళు అలాంటి వారిని దేవుడు మార్చాడు నిన్ను మార్చి ఈ గ్రూప్ లో పెట్టాడు ఏ గ్రూప్ లో పెట్టాడంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు వీళ్ళు ఆ సింహాసనం దగ్గర చుట్టూరుండి కేక వేస్తున్నారు salvation to our God it sitteth upon the throne and unto the Lamb అని చెప్పి కేక వేస్తుంటే ఈ ఈ ప్రార్థన ఈ ఆరాధన మొత్తం పరలోకాన్ని చదివించేసిందండి verse eleven says and all the angels stood round about the throne and about the elders and four beasts and fell before the throne of their throne on their faces worship God వీళ్ళ ఆరాధన అక్కడ ఇంకొక ఆరాధన వచ్చింది ఫస్ట్ చేసిన ఆరాధన ఎవరంటే అన్నిలే దేవుడు అంతగా ప్రేమించాడు నిన్ను నన్ను ఈ ఎంత ప్రేమించంటే ఈ అన్యులు వీళ్ళు ఉన్న ఆరాధన ఎంత గొప్పదంటే ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి విడిపించబడ్డారంటే విగ్రహారాధన నుంచి విడిపించబడ్డారు శాతాన్ని శాతాన్ని వీళ్ళు ఆరాధన చేసిన వాళ్ళు పూజించిన వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నిజమైన దేవుని చూసిన తర్వాత వాళ్ళు పరలోకంలో వాళ్ళలో ఎంత ఆరాధన వస్తుందంటే వాళ్ళకి అక్కడ యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే they cried with a loud voice మరి అదే విషయం వచ్చేటప్పటికి మళ్ళీ పరలోకంలో వచ్చిన గొప్ప ఆరాధన వాళ్ళ ఈ ఆరాధనకి వాళ్ళందరూ కదిలింపబడి అక్కడున్న అక్కడున్న పెద్దలు నాలుగు జీవులు అందరు బోర్ల పడ్డారు ఆయన దగ్గర వీళ్ళకి యాక్టివేషన్ తర్వాత వాళ్ళు బోర్ల పడుతుంది అంటే ట్రిగర్ వీళ్ళు ట్రిగర్ గా ఉన్నారు వీళ్ళు అక్కడ వీళ్ళు ఎట్లున్నా అంటే ఒక లైటర్ లాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు లైట్ వీళ్ళు లైట్ చేస్తానే అక్కడ అక్కడ ఫ్లేమ్ వచ్చింది కానీ అయినా కూడా though there worship was very great was twelve safe what they worship worship but the part, the important part is verse 10, they cried with a loud voice. God's plan in, in children's life, మనల్ని మన జీవితంలో అన్నిలైన మన ప్రజలు మన మన జీవితంలో దేవుడు చేసిన మేలు మిక్కిలు గొప్పది ఆ రక్షణ కార్యము బహు గొప్పది ఇది మనము ఎప్పుడైతే గ్రహిస్తామో ఇది మనం చూస్తామో ప్రభు మన జీవితంలో గొప్ప ఆరాధన ఇది మనకి రెమనెంట్ షెల్ బి సేవ్డ్ అంటాడు వాళ్ళు రెమనెంటా వాళ్ళ దగ్గరకు వచ్చేమో రెమనెంట్ మరి నీ దగ్గర నా దగ్గరకు వచ్చేటట్టుగా ఏంటి అంటే నీ దగ్గర నా దగ్గరకు వచ్చేటట్టుగా దేవుడు ఏం చేశారు ఎంత గొప్ప కార్యం చేశారు ఇంకా సువార్త ప్రశ్నించడం కోసం తన ప్రజలను ఇంకా కూరుకొల్పి ఇంకా ఆయన ఇంకా వేచి ఉన్నాడు ఇంకా వెతుకుతున్నాడు ఇంకా ఆయన పర్లోక రాజ్యం అదిగో ఇంకా వెతుకునే ఉన్నాడు ఆయన ఇంకా ఉన్నారా అదిగో పర్లోక రాజ్యము ఒకడు ఆ నెట్ సముద్రంలో నెట్టేస్తే ఆ ఎన్నో చేపలు వచ్చినాయి ఎన్నో రకరకాలు వచ్చినాయి దాంట్లో పనికి వచ్చినాయి పనికిరాని వచ్చినాయి పనికి వచ్చేవి కూడా వచ్చినాయి పనికిరానియం పడేసి పనికొచ్చినయం పెట్టుకున్నాం still that net is there still that fishing is there God still using నీకు నాకు నీకు నాకు ఇచ్చిన భద్రత ఏంటంటే are you servant of that I put seal on your head nothing is going to destroy you nothing is going to touch you nobody is going to touch you all the world can ప్రతి లోకం అంతా లోకం అంతా బాధింపబడచ్చు కానీ నువ్వు మాత్రం నా కుమారుడుగా నా సేవకుడుగా నువ్వు బాధింపబడవు సవ్వా వాళ్ళ దగ్గరకు వచ్చేమో రెమనెంట్ నా దగ్గరకు వస్తేమో నీ నీ చేతులు ఎంత దగ్గర ఎంత గొప్పగా తాచి ఉన్నాను దీన్ని బట్టి మనము ప్రభుని ఈరోజు ఆరాధించాలి ప్రభుని పుట్టించాలి ప్రభు నన్ను ఆ రకంగా make me a good servant of God a servant who who who the father is so much pleased to send his angel to put feel on our forehead so much please ఎంత ప్లీజ్ అయ్యాడంటే ఈ సర్వెంట్స్ మాత్రం అయ్యా నా సేవకులను మాత్రం నేను ఐ వాంట్ ఫీల్ ఆన్ దాన్ని May God bless His word and uh, may this be true in our life. Amen.